ये पुनः अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परम् तप अप्राप्य माम् निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि अश्रद्दधानाः श्रद्धाविरहिता आत्मज्ञानस्य धर्मस्य अस्य स्वरूपे तत्फले च नास्तिकाः पापकारिणः असुराणाम् उपनिषदम् దేహమాత్రాత్మదర్శనమే ప్రతిపన్నా అసుతృపः పురుషా పరంతప అప్రాప్య మాం పరమేశ్వరం మత్ప్రాప్త నయేవాశంకా ఇది మత్ప్రాప్తిమార్గసాధనభేద భక్తిమాత్రం అపి అప్రాప్య ఇర్థ నివర్తంతే నిశ్చయేనావర్తంతే క్వ మృత్యుసంసారవర్త్మని మృత్యుక్త సంసారో మృత్యుసంసారः తస్య వర్త్మ నరకతిర్యగాదిప్రాప్తిమార్గः తస్మిన్నేవ వర్తంత ఇత్యర్థः